వాలేకం అస్సలం వరహమతుల్లా వరకాతు చూడండి కళల విషయంలో సమాజంలో చాలా ఒకతవకలు ఉన్నాయి చాలా రకాల మూఢనమ్మకాలు ఉన్నాయి చాలా రకాల తప్పుడు భావాలు ఉన్నాయి కొందరు కళలు చూస్తారు కొందరు కొందరిని అడుగుతారు వారు ఏదేదో దానికి సమాధానం చెప్పి ఆ రకంగా ప్రజల యొక్క విశ్వాసాలతో ఆటలాడుతారు ప్రజ యొక్క విశ్వాసాలని పాడు చేస్తారు మరికొందరు కళల విషయంలో ఎన్నో రకాల తప్పుడు భావాలకు గురి అయి భయపడిపోతారు చాలా వరకు ఇవన్నీ ఏమి కాకుండా ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం ఇచ్చిన శుభవార్త మనకు ప్రవక్త సల్లల్లాహు అలూ సలం తెలిపినటువంటి బోధనలను మనం గుర్తుంచుకుంటే ఇన్షాల్లా సరిపోతుంది ప్రవక్త సల్లల్లాహు అలూ సలం చెప్పారు ఒకవేళ ఎవరైనా మంచి స్వప్న చూశారంటే మంచి స్వప్న చూశారంటే ఇలాంటి మంచి స్వప్నలు కూడా ప్రవక్తలకు ఇవ్వబడినటువంటి ప్రవక్త తత్వం నుభూవతిలోని నలభైవ భాగం అని చెప్పారు అంటే వారికి ఆ మంచి స్వప్నాల ద్వారా పుణ్యం చేయడంలో ముందుకు వెళ్ళడం గురించి కానీ లేకుంటే పాపం నుండి దూరం ఉండండి అన్నటువంటి కానీ కొన్ని వారికి సూచనలు ఇవ్వబడుతున్నాయి అన్నట్లుగా లేదా చనిపోయిన వారు కొన్ని సందర్భాల్లో ఏదైతే వస్తారో వారి గురించి అధికంగా ఇస్తిర్ఫార్ చేయండి వారి యొక్క పాపాల మన్నింపుకై అల్లాతో దువా చేయండి అన్నటువంటి భావాలు కావచ్చు ఇక రెండో రకమైన కళలు ఉంటాయి అవి చెడు కళలు వాటి గురించి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలిపి ఉన్నారు శైతాన్ వాడు మనల్ని గుమ్రా చేయడానికి మార్గభ్రష్టత్వంలో పడవేయడానికి ధర్మం నుండి దూరం చేయడానికి అల్లా నుండి దూరం చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మన జీవితంలోని ప్రతి పనిలో జోక్యం చేసుకొని అందులో మనకు చెడు వైపునకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు ఇన్న శైతాన్ యహదురు అహదుకు ఫీకుల్లి షాని సై బుఖారిలోని హదీస్ యొక్క ఈ భాగం శైతాన్ మీలోని ప్రతి పని సందర్భంలో హాజరవుతాడు అయితే కళల విషయంలో కూడా ప్రవక్త సలల్లా అలుసల వారు మనకు చెప్పారు చెడు కళలు అనేటివి శైతాన్ వైపు నుండి ఉంటాయి అలాంటప్పుడు ఎవరైనా ఏదైనా చెడు కళలు చూసేది ఉంటే చెడు కళలు చూసేది ఉంటే ఏమాత్రం భయపడకుండా ఏ ప్రక్కన పడుకొని ఆ చెడు కళను చూశారో ఆ పక్కను మార్చుకోవాలి మొదటి విషయం రెండవ విషయం ఎడమవైపున ముఖము తిప్పి ఈ విధంగా మనం ఉమ్మినట్లుగా థు థు థు అనాలి మూడవది ఆ చెడు కళ నుండి అల్లా యొక్క శరణు కోరాలి అల్లా యొక్క ఓ అల్లా ఈ చెడు కళ నుండి నన్ను రక్షించు ఇందులో చూసిన నేను ఆ చెడు నుండి నన్ను కాపాడు ఈ విధంగా ఇక నాలుగవది ఎవరికీ ఆ కళ గురించి చెప్పే అవసరం లేదు నాలుగు పనులు గుర్తున్నాయి కదా చెడు స్వప్న చూసినప్పుడు చెడు కళ చూసినప్పుడు ఒకటేమిటి ఏ పక్కన ఉండి చూశారో ఆ పక్కను మార్చుకోవాలి ఎడమ వైపున థుథు అని ఉమ్మినట్లు చేయాలి రెండవ మూడవది అల్లాతో శరణు కోరాలి మరియు నాలుగవది ఎవరికీ చెప్పకూడదు ఇక ప్రవక్త సల్లల్లా అలైవల్లం ఈ నాలుగు సూచనలు నలుగు పద్ధతులు మనకు తెలిపిన తర్వాత ఏం చెప్పారు లం యదుర్రుహు షై ఆ చెడు కళ అనేది అతనికి ఏ నష్టం చేకూర్చజాలదు ఇక్కడ గమనించండి ప్రవక్త సల్లల్లాహు అలైవల్లం ఎంత నమ్మకంగా చెప్తున్నారో ఆ నమ్మకంతో మనం కూడా విశ్వసించాలి మరియు మనకి ఏ నష్టం జరగదు అని మనం పూర్తి నమ్మకంతో ఉండాలి ఇక మూడో రకమైన కళలు ఉంటాయి కేవలం కొన్ని ఇట్లాంటివే కొన్ని ఏదైనా జంతువులు ఇట్లా రావడం ఎప్పుడైనా ఏదైనా మనం అలాంటి విషయాలు ఏదైతే పొద్దంతా జరిగిన కొన్ని సంఘటనల మాదిరిగా మనకు ఏర్పడతాయి అని అద్గాసు అహ్లాం ఇవన్నీ పట్టించుకోనే అవసరం లేదు వీటిని గురించి అది మంచి స్వప్నాన్ని కూడా మనం చెప్పలేము డరావుని భయంకరమైనది లేక మనల్ని భయ కంపితులుగా చేసేది అని కూడా చెప్పలేము చెడు అని కూడా చెప్పలేము మధ్య రకమైనవి ఉంటాయి కొన్ని వృధాగా అట్లాంటి వాటితోనూ కూడా మనం ఏ భయపడే అవసరం అనేది లేదు ఏది ఏమైనా కానీ ప్రవక్త సల్లల్లా అలైవలం వారు ఇచ్చిన మనం బోధనలను మనం గుర్తుంచుకోవాలి ప్రత్యేకంగా రాత్రి సందర్భంలో ఎవరికైనా ఏదైనా భయం జరుగుతూ ఉంటే అలాంటప్పుడు వారు ఆవుదు వికలిమాతిల్లాహి తామ్మ أعوذ بكلمات الله التامات من غضبه وعقابه وشر عباده ومن همزات الشيطان وأن يحضرون ఇలాంటి దువాలు మనకు ప్రవక్త సల్లల్లా అలసిన వారు నేర్పి ఉన్నారు హిస్నుల్ ముస్లిం అనే చిన్నపాటి బుక్ ఏదైతే ఉందో పుస్తకం దువాలది ఇంకా అలాగే నేను స్వయంగా అల్లా యొక్క దయతో రాసినటువంటి రెయింబో వల్ల ముఖ్యమైన దువాలు అని అలాంటి పుస్తకాలను చూడండి చదవండి మరియు ప్రత్యేకంగా పడుకునే సందర్భంలో పడుకునేకి ముందుగా ఏ దువాలు చదవాలి నిద్ర నుండి మేల్కొన్న తర్వాత ఏ దువా చదవాలి రాత్రి మనం పడకప్పే పడుకున్నాము కానీ నిద్ర రావట్లేదు అలాంటి సందర్భంలో ఏం చదవాలి ఇవన్నీ పద్ధతులు మనకు నేర్పబడ్డాయి వాటిని మనం పాటించే ప్రయత్నం చేయాలి వల్లాహు ఆలం